यस्माच्च स्वभावजेन कौन्तेयनिबद्धः स्वेन कर्मणा कर्तुम् नेच्छसि यन्मोहात् करिष्यस्यवशोऽपि तत् स्वभावजेन शौर्यादिना यथोक्तेन कौन्तेय निबद्धो निश्चयेन बद्धः स्वेन आत्मीयेन కర్మణా కర్తుం న ఇచ్చసి యత్ కర్మ మోహాత్ అవివేకత కరిష్యసి అవశ అపి పరవశ ఇవ తత్ కర్మ